अविद्वान् कथं कर्म सुसजते इति आह प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि अहंकार विमूात्मा कर्ताहमिति मन्यते प्रकृतेः प्रकृतिः प्रधानम् सत्त्वरजस्तमसाम् गुणानाम् साम्यावस्था तस्याः प्रकृतेः గుణైः వికారైः కార్యకరణరూపైः క్రియమాణాని కర్మాణి లౌకికాని శాస్త్రీయాణి చ సర్వశః సర్వప్రకారైః సంఘాతాత్మ కార్యకరణసంఘాతాత్మప్రత్యయः అహంకారः తేన వివిధం నానావిధం మూఢాత్మా అంతఃకరణం యస్య సహ అయం కార్యకరణధర్మా కార్యకరణాభిమానీ అవిద్యయా కర్మాణి ఆత్మని మన్యమాన తత్తత్కర్మణం అహంకర్త ఇది మన్యతే